కీర్తన మూడు వందల యాభై నాలుగు బాధకుడతడే బంధువు అతడే చేరితిమి అతనినే చంచలమేలా చనకునాయుధము చేత గలిగితే ఘన నిర్భయుడై కడగినట్ల అనంతాయుధుడు ఆతుమనుండగా వెనుకొని ఎందుకు వెరవగనేలా భువినుకరాదును పొందుగొలచిన ఇవల నచ్చిక బెరగడట భువన రక్షకుడే పొదిగొనియేలగ వివరించియురుల వేడగనేలా తోవనిదానము దొరికిన ఎప్పుడే ఏ విధములు మరి ఎంతడట శ్రీ చేకొని కావగా భావనని తరోపాయములేలా